వారి వారి కర్మములే వారి జుట్టు కొనగాను ఈ రీతి నీవే వారి ఎరుక మాల్పితివి హిరణ్యకశిపు పాటు ఎరుగడా రావణుడు ధరలో హరికి బగైతాను బొలిసే ధరలో హరికి పగైతాను పొలిసే విరసపు కంసుగతి వినడా దుర్యోధనుడు సరుగదాను పగై సమసినాడు తెగి మురాసురుజాడ తెలియడా నరకుడు మొగిసి పోటుకుబోయి మొక్కపోయను సొగిసి సోమకు దెస చూడరా దానవులెల్లా మగిడి మగిడి పోరి మడిసిరిగాక బలిబోయిన తెరువు బానుడా బలిబోయిన తెరువు బానుడు విచారించడా బలిమి తొడరి భంగపడేగాక ఎలమి శ్రీ వెంకటేశ ఎవ్వరినే మనవచ్చు ఎలమి నిప్పటి వారు నెరగరే కాక